దండాలండై బాబు దండాలు దండాలండై మీకు దండాలండై బాబు దండాలు దండాలండై మీకు దండాలు పెట్టేటి దాసుని దూచి దండాలు పెట్టేటి దాసుని దూచి దారి అరయ్య దొరబాబులారా దారి అరయ్య దొరబాబులారా దండాలండై బాబు దండాలు దండాలు కళ్ళు ఉచ్చుకోని బాబయ్య కాటికలత ఉందానే కళ్ళు బాబయ్య బాబయ్య కాటికలత ఉందా కంపు కంపని మీరు కరువబోతారేమో కంపు కంపని మీరు కరువబోతారేమో సొంపుగాను నేను సోలిపోతా ఉందా సొంపుగాను నేను సోలిపోతా ఉందా దండాలండై బాబు దండాలు దండాలండై మీకు దండాలండై బాబు దండాలు దండాలండై మీకు దండాలండి బాబు దండాలను గడ్డాలంటే అడగాడు వాడు కాదు దూరం పోతుంది